కీర్తన సంఖ్య నాలుగు వందల ఎనభై తొమ్మిది తొల్లిటి వారి కంటే దొడ్డ నేను పాతకాన బల్లిదుడవగుటకు ప్రతాపమిదివో నరహరి నారాయణ గురుడు నిన్ను గొండించే కోరినే వింటి గరిమనొక్క తప్పున కాకి వరమిచ్చితి చిరులు బెక్కు తప్పులు చేసి తినేమిచ్చేవే మందరధరుడవో మధుసూదనా అందరు నిన్నొక మాట ఆడగా వింటి నిందకొకటి బొంకితే నీవు ధర్మజు కూడితి వంది పెక్కు బొంకుల నాయందుకూటమెంతో శ్రీ వెంకటేశ్వర శ్రీ సతీ మనోహర సేవనీ దాసులే నిన్ను చేతజూపేరు మోవనొక్క సునకము మొర ఆలించితివట వేవేల తితి ఈ విధమెట్లాలించేవో